బాలమోదినీ కథ మనోధర్మ తు భిద్యతే కశ్చన గురు అరణ్యే కుటీరం నిర్మాయ నివసతి స్మ ప్రతిదినం అరణ్యాత్ కాష్ఠఫలాదీనాం ఆనయనం కూపత జలం ఉద్ధృత్య తరులతాదీనా సేచనం పశుపక్ష్యాదిభిः సహ ప్రీత్యా వ్యవహారా इत्यादयः तस्य कार्याणि आसन् सः ज्ञानोदयं प्राप्तवान् अस्ति इति सर्वे जनाः वदन्ति स्म अथ एकदा कश्चन तरुणः तं द्रष्टुम् आगतवान् दिनद्वयं यावत् आश्रमे स्थित्वा सः गुरोः सर्वाणि कार्याणि परिशीलितवान् అనేన తు సామాన్యాని ఏవ కార్యాణి క్రియంతే అయం జ్ఞానోదయం ప్రాప్తవాన్ ఇది న భాతి ఇది చింతయన్ సహ గురుం పృష్టవాన్ మహోదయ భవతః జ్ఞానోదయః అభవత్ ఇది శ్రూయతే కింటు భవతః వ్యవహారే తాదృశం లక్షణం కిమపి న దృశ్యతే భవతః జ్ఞానోదయః అభవత్ अभवत् इत्येतत् किं सत्यम् गुरुः तस्य मुखं क्षणकालं दृष्ट्वा पुनः अवदत् भोः ज्ञानोदयः बाह्यद्योत्यः न भवति स च आन्तरङ्गिकः विषयः इति तथापि सामान्यस्य विशिष्टस्य च व्यवहारे वैलक्षण्यम् अवश्यमेव भवति ननु तदस्तु ज्ञानोदयात् पूर्वं भवान् किं करोति स्म तरुणः अपृच्छत् वनात् काष्ठफलादीनाम् आनयनं कूपतः जलम् उद्धृत्य तरुलतादीनां सेचनम् इत्यादिकम् इदानीम् इदानीमपि तानि एव कार्याणि क्रियन्ते ज्ञानोदयात् पूर्वं ज्ञानोदयात् अनन्तरं चापि किं समानमेव कार्यं क्रियते एवं तर्हि ज्ञानोदयस्य किं फलम् तरुणः कुतूहलेन अपृच्छत् तदा गुरुः तस्य मुखमेव निर्निमेषं पश्यन् अवदत् भोः ज्ञानोदयः नाम न वाणिज्यादिकम् इव అతః తత్ర ఫలస్య నిరీక్ష నభవతి జ్ఞానోదయాత్ పూర్వం కర్తవ్యబుద్ధ్యా కార్యం క్రియతే స్మ ఇదానీం తు ఆత్మతృప్త్యర్థం కార్యం కరోమి కర్తవ్యబుద్ధికాలే కార్యం అపరిహార్యం భవతి అతః ఏవ భారాయతే చ ఆత్మతృప్త్యై యత్ర కార్యం క్రియేత తత్ర మహాన్ ఆనందః మనస నార కార్యం చ చేతోహారం ఖేదాదయ అపగచ్చంతి ఏవం క్రియమాణే కార్యే ఉభయత్ర అపి సమానత స్యాత్ చేదపి మనోధర్మ తు భిద్యతే ఇది